మనం అనుభవానికి తెలుసుకోదగిన మాట కావాలి ఇంతకు ముందు దృష్టాంతం ఆకాశము దాని ఆయన ఒక రకంగా ఆకాశాన్ని నాలుగు ముక్కలు చేసి పెట్టుకున్నాడు దృష్టాంతం కోసం అన్ని అన్ని విధాల అన్ని సందర్భాల్లో ఆకాశం గురించి అలాగే మాట్లాడాలని రూల్ లేదు ఆ సందర్భంలో ఆయన నాలుగు ఆకాశాలు ఎందుకంటే ఇక్కడ నాలుగు తత్వాలని ఆయన మాట్లాడాలి కనుక నాలుగు ఆకాశాలను ప్రస్తావించినారు పోతే మొదటిది నాలుగు తత్వాల్లో మొదటిది కూటస్థ అదే దాని పేరు కూటస్థ అంటే కంసాలివాని దాగలివలే లేదా పర్వత శిఖరము వలె చలనము లేకుండా కదలిక లేకుండా లేదా వికారము లేకుండా వికారం కూడా కదలికల వంటిదే లేకుండా ఉండేది అది కూటస్థము చిత్ చితే ఎలా ఉంటుంది కూటస్థ చైతన్యం ఈ చెట్టు మనకి ఎక్కడ అనుభవానికి వస్తుంది అటువంటి చిత్తు ఇప్పుడు అటువంటి చిత్తు స్వర్గంలో ఉంది వైకుంఠంలో ఉందంటే అదే పాఠం అవుతుంది చిత్ అన్నది మనకు అనుభవానికి వచ్చేదిగా ఉండాలి ఎందుకంటే మన స్వరూపం చిటుగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనుభవానికి వస్తుందంటే ఎక్కడ అనుభవానికి వస్తుందంటే మా చిన్నప్పుడు ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు కోడిగుడ్డు దీపం దగ్గర మేము ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉండేది వేద మంత్రాలు కూడా నోటుకొచ్చింది కాబట్టి ఏదో పుస్తకం కనపడి కనపడకపోయినా నడిచిపోయింది వాటిని కూడా అలాగే వల్లె వేస్తూ ఉండేవాళ్ళు సో అప్పుడు అనుకోలేదు వేదమంత్రం వల్లే వేస్తే మనకి ఏమిటి లాభం అని ఎప్పుడూ అనుకోలేదు అలా వల్లె వేసేది సో ఆ నిష్కారణైన షడంగో వేద అధ్యేయో అధ్యేయ అని ఇలాగా ఒక విధి ఉన్నది స్వాధ్యాయ విధి అన్నారు ఏ కారణము లేకుండా ఏ ప్రయోజనమును అపేక్షించకుండా వేదాన్ని వల్లించుకోవాలి నేను స్వాధ్యాయ విధి దాన్ని స్వాధ్యాయ విధి అంటారు ఆ విధి మన ముఖాన్నే ఉదయించిన అన్నట్టుగా వల్లిస్తూ ఉంటుంది కోడిగుడ్డు దీపం ఒక అలా ఉంటుంది ఆ దీపం దగ్గర అక్కడ ఎలక్ట్రిసిటీ అనుభవానికి రావాలంటే ఎక్కడ అనుభవానికి వస్తుంది రావాలి మామూలు దక్షుడు గారిని ఒక ఆయన ఉంది ఆయన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది ఆ మొత్తం బస్తీ కిందకి ఐదింట్లో ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీ అనుభవానికి రావాలంటే ఏం చేయాలి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లోకి మందు ఎందుకు రాగిస్తారు వాళ్ళు తలుపులు ఉంటారు అలా చూసుకోవడానికి మనకు తెలుసున్న వాళ్ళు ఏం లేదు వాళ్ళ ఆహ్వానం ఉంటే వెళ్ళగలం కానీ పిల్లలు అలా ఎలా వెళ్ళగలుగుతాం కాబట్టి ఎలక్ట్రిసిటీ అన్నది వైకుంఠంలో విష్ణువులాగా ఉంది ఇప్పుడు అలా అక్కర్లేదుగా ఇప్పుడు మన కాలం ముందే ఎలక్ట్రిసిటీ ప్రత్యక్షం కాబట్టి చిత్ అన్నది కూటస్థ చిత్ అన్నది వైకుంఠంలో ఉంది అంటే మొన్న ఏదో ఉత్సవం అయింది ఆ ఉత్సవం ఏంటంటే ఫలానా ఆయనకి మోక్షం వచ్చింది అని ఉత్సవం ఆయనకి ఏదో పేరు ఆయనకి నమ్మాల్వా అని పేరు ఆయనకి మోక్షం వచ్చిందని వీళ్ళు ఉత్సవం చేస్తున్నారు ఆయనకి మోక్షం వస్తే వీళ్ళు ఉత్సవం దానికి ఎదురు ఉంటుంది ఆయన విగ్రహం పెట్టి ఊరేగిస్తారు ఇంకా మోక్షం పెట్టి విగ్రహం పెట్టి ఊరేగిస్తున్నారు విగ్రహం అలాగే ఉంటే ఇంకా ఉంది ఏముంది దానికి పేరే నమ్మాళ్ళ మోక్షోత్సవము అని పేరు అంటే ఇప్పటికీ వాళ్ళు అలా వైకుంఠంలో ఆయన ఇంట్లో సంచారం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా వైకుంఠం మెయిన్ స్ట్రీట్ లో మీరు నడిచి పరిస్థితి ఉన్నట్లయితే మీకు నమ్మాళ్ళవారు కనపడినా ఆశ్చర్యపడినట్టు కాబట్టి కాబట్టి వైకుంఠంలో ఉంది కూటస్థ చిత్తంటే ఉపయోగం ఏంటండి మనకు అనుభవంలో ఉండాలి ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందంటే దత్తుడి గారి ఇంట్లో ఉందన్నట్టు లేదు అది బాగుంటుంది మా బతుకు అలా ఉండేది అలాగా దేవుడు ఎక్కడో మోక్షం ఎక్కడ కూటస్థితి ఎక్కడ వైపు మన మన జీవితంలో మనకు అనుభవానికి రావాలి నేను అనే అనుభవంలో అది కూడా ఉండాలి నేను అనే అనుభవం నేను అనేది ఒక పదము లేక వాక్యము నేను ఉన్నాను అలా కాదు it is something more than నేను నేను ఉన్నాను ఒక వాక్యమా ఒక సంకల్పమా అంటే నేను ఉన్నానని సంకల్పించినప్పుడే నేను ఉంటాను లేకపోతే ఉన్నానా సంకల్పము కూడా కాదు దానికంటే లోతైంది అనుభవం దాన్ని ఏమంటారంటే అనుభవము అనుభూతి అని కూడా దాన్ని అంటారు ఈ నేను అనే అనుభూతిలో మూడు స్థాయిలు ఉన్నాయి మూడు లెవెల్స్ ఉన్నాయి నేను అనే అనుభూతిలో మొదటిది దేహము దేహాన్ని పట్టుకుని నేను అనుకుంటున్నాను కదా నేను అనే అనుభవానికి దేహం లేకపోతే నేననే అనుభవం ఉండదండి నేను ఎప్పుడైనా గమనించారా దేహం లేకపోతే నేను అనే అనుభవం ఉండదు నేను అనే అనుభవం కలగాలంటే దేహం ఉండాలి మనస్సు కూడా ఉండాలి దేహము మనస్సు లేకుండా దేహం కూడా ఉండదు కాబట్టి దేహము మనస్సు ఉన్నప్పుడు మాత్రమే నేను అనే అనుభవం కలుగుతుంది ఇప్పుడు ఈ దేహము స్థూల దేహం మనస్సు సూక్ష్మదేహం ఈ రెండు కూడా కదిలిపోతూ ఉంటాయి అదనంటే చలనాన్ని పొందుతూ వికారం పొందుతూ ఉంటాయి దేహానికి వికారం వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు వికారమే దానికి ఏదో ఒక వికారం వస్తుంది అది ఓ రోజు ఆరోగ్యంగా ఉంటుంది ఇంకో రోజు అనారోగ్యంగా ఉంటుంది భోజనానికి ముందు ఆకలిగా ఉంటుంది భోజనం అయ్యాక ఆయాసంగా ఉంటుంది మొత్తానికి ఏదో ఒక వికారం దానికి తప్పదు దేహానికి వికారం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది చాక్లెట్ ఉందనుకోండి అది తినేదాకా ఆదుర్దా తినేసిన తర్వాత వికారం వికారం అంటే నాసియా కొంత నాసియేటింగ్ సెన్సేషన్ ఉంటుంది చాక్లెట్ ఏం తిన్నా చేయంగా ఉంటుంది న్యూసెన్స్ కొంత నాసియేటింగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అది అలాంటి వికారాలు వస్తూనే ఉంటాయి దేహంలో మనస్సు ఇంక చెప్పి ఏముందండి మనస్సు ఎప్పుడు వికారం మనకి నచ్చని వాడు కనపడితే మనస్సు చెడిపోతుంది కనపడక్కల గుర్తొస్తే చెడిపోతుంది మనకి నచ్చిన వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ కానీ కనబడితే పండగ అన్నంత ఆనందంగా ఉంటుంది పండగ అలా ఉంటుంది మనకి నచ్చిన మనిషి కనపడితే సంతోషంగా ఉంటుంది మనస్సు అలా ఉంటుంది కాబట్టి దేహము మనస్సు ఇవి చలనాత్మకములు వికారము గలవి విక్రియములు ఎప్పుడు వికారములు చెందుతూ ఉంటారు ఇంతేనా లేనంటే రెండేనా అని జనులు అలా అనుకుంటారు వాళ్ళకే సంసారంలోని పేరు అదేమిటి ఆ పేరు ఎందుకు వచ్చింది ఎందుకంటే వారు కనుక అలాగా చలనాత్మకంగా ఉంటారు వాళ్ళ లోపల చలనము లేనిది నిశ్చలము దాన్ని కూటస్థము అన్నారు ఒకటి ఉన్నది అది తెలియదు ఇది ఉందని తెలియదు అది వైకుంఠంలో ఉందనుకుంటాను వైకుంఠంలో ఉండడం ఏంటండి మీ స్వరూపంలో ఇప్పుడు ఇక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో ఎక్కడో కాదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎక్కడుంది నీలో ఉన్నది మరి నాకు తెలియలేదు నువ్వు తెలుసుకుంటే తెలుస్తుంది you care to know you can know you can know మీరేం చేస్తారంటే దేహమును సాక్షిగా చూడడం మనస్సును కూడా సాక్షిగా చూడడం అభ్యాసం చేయండి ఆ చూసేది ఎవరు అది నేను దాని ఎందుకు వికారములు ఉన్నవా లేదు అదే కూటస్థ చిత్ మీరు ఆ కూటస్థ చిత్తుగా నిలిచి ఉండాలి ప్రశ్న ఏమిటంటే మాకు దేహం అనుభవానికి వస్తుంది మనస్సు అనుభవానికి వస్తుంది వాటిలో ఉండే చలనములు వికారములు అనుభవానికి వస్తున్నాయి ఈ కూటస్థ చిత్తు ఎలా వస్తుంది అనుభవానికి అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం కూటస్థ చిత్రూపుడుగా ఉండుటయే కూటస్థ చిత్తు యొక్క అనుభవం అక్కడ ఉండడం వేరు అనుభవం వేరు కాదు ఉండుటయే అనుభవం ఉండుట అను దేహము మనస్సుకు వెనుకాల సాక్షిగా మూడుటయే అదే అనుభవము అనుభవము అన్నా అనుభూతి అన్న ఒకటే ధాతువు భూ తిన్ అనే ప్రచయం చేస్తే భూతి అయింది యూత్ అనే ప్రచయం చేస్తే ఆ యూత్ అనా వచ్చి భూ అన గుణం భో అన అవాదేశం భావన అయింది అను లేకపోతే ఆ అనే ప్రచయం పెడితే భావ అయింది ఆ అనే ప్రచయం ఇప్పుడు నేను చెప్పిందంతా అవుతుంది భూ ఆ గుణం భో ఆ అవాదేశం భావ అనుభవ కాబట్టి ఆ అనుభవము అది దాంట్లో దేహము అనుభవానికి దేహం అనుభవానికి వస్తుంది చలనము కలదిగా మనస్సు చలనము కలదిగా అనుభవానికి వస్తుంది మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే ఎవరికి అనుభవానికి వస్తుంది దేహము ఎవరికి అనుభవానికి వస్తుంది నాకు మనస్సు ఎవరికి అనుభవానికి వస్తుంది నాకు దేహము చలనాత్మకము మనస్సు చలనాత్మకము మరి నేను ఏమిటి కూటస్థుడ అది అనుభవానికి తెచ్చుకోవాలి మీరు నేను అంటూ ఉంటాను మీ జీవితంలో మీరు చూసిన సుఖాలు ఎవరైనా చూసారా అలాగే మీరు చూసిన దుఃఖాలు ఎవరైనా చూసారా ఏమైపోయా సుఖాలు దుఃఖాలు అవి చలనాత్మకములు వచ్చేవి పోయాయి మీరు మాత్రం అలాగా వెనముత్తిన రాయి వలే తెలుగులో అదొక తెలుగు భాష చాలా అందమైన భాష దానిలో ఉండే నుడికారం చాలా గొప్పది ఎప్పుడైనా వెళ్ళారా బెల్లం మొత్తిన రాయి బెల్లం పెద్ద అచ్చుంటుంది దాన్ని రాయి వేసి వస్తుందట ఆ బెల్లం ముద్ద ముద్ద ముక్కలు ముక్కలు అవుతుంది కానీ రాయి మాత్రం ఏమి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది నిర్వికారము అన్నదానికి కూటస్థము అన్నదానికి చక్కటి అనువాదం చక్కటి ట్రాన్స్లేషన్ కూటస్థాన్ని అనువాదం చెప్పండి అని నేను నన్ను అడిగితే వెళ్ళమూర్తిన రాయి అని నేను దానికి అక్కడ చలనం ఉండదు అదలా స్థిరంగా ఉంటుంది కాబట్టి అది అటువంటి చిత్ ఎరుక నీ ఎందుకు కాదు అది మీకు అనుభవాలి అది మాకు అనుభవానికి ఎలా వస్తుందండి ఎలా రావడం ఆ ఎరుకగా నిలిచి ఉండుటయే అనుభవం ఉండుటే మీరు అలా ఉండండి దేహాన్ని సాక్షిగా చూడండి దేహాన్ని ఎక్స్టర్నలైజ్ చేయండి మనస్సును కూడా ఎక్స్టర్నలైజ్ చేయండి సాక్షిగా చూడండి అప్పుడు మీరు ఆ ఎరుకగా మీరు ఉంటారు అది ఏ కూటస్థం అది కూటస్థ ఒక ఆయన నాకు ఫోన్ చేసి అండ్ మనస్సును సాక్షిగా చూడమన్నారు కదా అనుకున్నాను మరి ఓన్నమ శివాయి మళ్ళీ ఓన్నమ శివాయి పెడితే ఇంక సాక్షి ఉంది ఇంక సాక్షి ఉంది ఓన్నమ శివాయ అన్నది పదము దానికి సంకల్పం ఉంది ఆ సంకల్పంతో మీరు మమేకం అవ్వకుండా ఓన్నమ శివాయ జపం ఉండదు కాబట్టి ఓన్నమ శివాయ అనుకుంటే ఇంక సాక్షి లేదు యు పార్ట్ ఆఫ్ జపం డూ దాట్ కాదండి సాక్షిగా సాక్షిగా ఉండడం అన్నప్పుడు ఇంకో ఉన్నమ శివాయ ఉండదు మరి అది ధ్యానం అవుతుంది అవుతుంది మరి ఉన్నమ శివాయ లేకుండా ధ్యానం అవుతుంది అవుతుంది చూడండి కండిషనింగ్ ఎలా ఉంటుందో ఎంత కండిషనింగ్ అని మీరు దాటుకుని వెళ్లాల్సి వస్తుంది పాఠం చెప్పేప్పుడు కూడా జనులకు ఉండే కండిషనింగ్ అని గుర్తుపట్టి దాన్ని దాటుకుని వెళ్ళాలి జనులకు ఇంకో బెంగ ఉంటుంది మనం వంద శివ అయితే కొంత గొప్ప పుణ్యం వస్తుంది అది వదిలిపెట్టి సాక్షిను ఆత్మాత్మకస్తా దీంట్లో పడ్డాం మనం చెడిపోతున్నామేమో అని డౌట్ ఉంటుంది నువ్వు చెడిపోయేవాడివి కాదు బాగుపడేవాడవు కాదు నా కర్మణా వర్ధతే కనీయ దేహము చెడ్డ చెడ్డ బాగుపడ్డ దేహం చెడ్డ బాగుపడ్డ మనస్సు నువ్వు చెడివాడవు కాదు బాగుపడేవాడవు కాదు తెలుసుకుని కూటస్థ చిత్తుగా ఉంటే నిర్వికారేణ కూటవత్ నిర్వికారేణ స్థిత మీరు నిర్వికారంగా ఉండండి కూటము వలె నిర్వికారముగా ఉండండి అలా ఉండగలరా మిమ్మల్ని కూర్చోబెట్టి ఒకడు పక్కన నిలబడి ఏమేమో అంటూ ఉంటాడు మీరు మటుకు నిర్వికారంగా ఉండాలి ఉండగలరా అయితే ఇంకో సందర్భంలో కూర్చోబెట్టి మీ మెడలో మాల వేసి ఒకడు ఏదో మంచి మాటలు ఏవో నాలుగు ప్రశంసా వాక్యాలు పొందుతాయి మీరు నిర్వికారంగా ఉంటారు ఇంకొకడు ఏం చేస్తాడు పది నిమిషాలు మాట్లాడతాడు ముందు ఐదు నిమిషాలు ప్రశంస మాట్లాడతాడు ఇంకో ఐదు నిమిషాలు అసందర్భంగా మాట్లాడతాడు వాడే అదే వ్యక్తి అప్పుడు కూడా వీడు ప్రశంస ప్రశంసా జనాలు మాట్లాడుతున్నాడు కదా ఐదు నిమిషాలు ఓహో వీడు ప్రశంస చేస్తున్నాడా ఇప్పుడు కానీ ఎంతసేపు చేస్తాడో చూద్దాం అని అలా ఉంటాడు వాడు ప్రశంస వదిలిపెట్టి ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆహా వచ్చాడు కదా ఎప్పుడు వస్తాడని అనుకుంటున్నాం వచ్చాడు మంచిది ఎంతసేపు మాట్లాడుతాడో చూద్దాం ఇంకో ఐదు నిమిషాలు మాట్లాడతాడు నోరు నొప్పు పుట్టి కూర్చుంటాడు మనం మాత్రం బెల్లం వచ్చిన రాయి వలే ఉండడం ఒకప్పుడు ఇంట్లో అత్తగారు కోడలు తిరుగుతాం చాలా హింస పెట్టేసి ఈ పని చెప్పి ఆ పని చెప్పి పని చేయడానికి అభ్యంతరం లేదా ఎందుకంటే యంగ్ లేడీ పని నేర్చుకున్న స్త్రీ చక్కగా పని చేస్తూ ఉంటుంది ఈ అత్తగారు రంధి అంటారు బాగా రంధి పెడుతూ ఉంది అప్పుడు ఆవిడ మామూలుగా భోజనం చేసిన తర్వాత అత్తగారు నిద్రపోయిన టైంలో చుట్టుపక్కల అమ్మలక్కలతోటి ఈ ప్రస్తావన వచ్చింది వాళ్ళు అడిగారు మీ అత్తగారు చాలా కోపిష్టిది దయ్యాలి నిన్ను రంధి పెడుతుందా రంధి పెడుతుందండి ఎలా తట్టుకోవాలో నేను నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఒక పెద్ద ఆవిడ విని నీకు సలహా చెప్తాను నువ్వు పాటించు ఏమిటి పాటించు అంటే ఆవిడ ఎంత రంది పెట్టినా బెల్లం ముత్తిన రాయి వలే సైలెంట్ గా ఉండు ఉండి మూడు రోజుల తర్వాత మళ్ళీ సమావేశం అయినప్పుడు దాని ప్రభావం ఎలా ఉందో నాకు చెప్పు అంటే నేను తప్పకుండా పాటిస్తాను అత్తగారిని మళ్ళీ ఈ అమ్మాయి వచ్చేసింది కానీ సమావేశం పూర్తి అయిపోయింది ఇంటికి వచ్చేసింది ఈ లోపల అత్తగారిని నిద్రలేచి టీ పెట్టేవా ఇంకా పెట్టలేదా అంటూ ఆవిడ దాన్ని పెట్టింది ఆవిడ టీ ఆవిడకి ఇచ్చి ప్రతి ఆవిడ ఏది అన్నా ఆవిడ కేసు చూసి నవ్వడం తప్ప సమాధానం అనేది లేదు సాయంకాలం అయ్యేప్పటికీ ఆ అత్తగారు ఏమంటుందంటే ఇంతమందిని చూశాను కానీ ఇలాంటి మనిషిని ఎక్కడ చూడలేదు తిట్టినా మాట్లాడుతూ మంచిగా అన్నా మాట్లాడుతూ ప్రతిదానికి నవ్వుతుంది పైగా చిరునవ్వు ఒకటి నవ్వుతుంది బెల్లం వచ్చిన రాయిలాగా అలా ఉంటావేమి ఏదో ఒకటి చెప్పు సమాధానం మంచిగా చెప్పకపోతే చెప్పకపోయే చెడ్డగానైనా చెప్పు అంటే మళ్ళీ ఈవిడ మళ్ళీ నవ్వుతుంది నవ్వేప్పటికీ నా వల్ల కాదండి ఈ అమ్మాయిని హ్యాండిల్ చేయడం పెద్ద కొడుకు భార్యను హ్యాండిల్ చేశాను రెండో కొడుకు భార్యను హ్యాండిల్ చేశాను మూడో కొడుకు భార్యను హ్యాండిల్ చేశాను కానీ నాలుగో కొడుకు భార్య ఈ అమ్మాయి మోడర్న్ అమ్మాయి ఏమో నా వల్ల అవటం లేదు ఈ అమ్మాయిని హ్యాండిల్ చేశాను అని ఆవిడ శరణాగతి చేసేసింది రెండు రోజుల్లో ఈ అమ్మాయికి శరణాగతి చేసేసి ఇంకా నేను నేనేమీ అన్నాం ఈ కాలం చేతులు నువ్వు తీసేసుకో ఇల్లు నీదే నేను మూలపడి ఉంటాను నాకు రెండు మెతుకులు అన్నం పెట్టి చాలు అంటే మళ్ళీ ఓ నవ్వు నవ్వింది అన్నా నిర్వికారముగా కూటవత స్థిత మీరు ట్రై చేస్తుంటారు నిర్వికారంగా ఉండడం జీవితం కోట కూటవత్ స్థిత నిర్వికారంగా ఉండడం మంచి వస్తూ ఉంటుంది నిర్వికారంగా ఉండడం చెడు వస్తూ ఉంటుంది నిర్వికారంగా ఉండడం ఎంతో తాదాత్మ్యమును మమేకము అగుట అనే దోషం చేయకుండా ప్రతిదాన్ని సాక్షిగా దర్శిస్తూ తెలుసుకుంటూ ఉండడం చిట్టు కదా మరి నిర్వికారముగా తెలుసుకుంటూ ఉంటుంది ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది దానికోసం మీరు ప్రయత్నం చేయక్కర్లేదు నిర్వికారం కూడా ప్రయత్నం చేసి సంపాదించేది కాదు ఆ వివేకాన్ని పట్టుకుని అది వచ్చేస్తుంది అలా మీరు ఉన్నట్లయితే ఈ చింతన ఆయన అన్నాడే అది మీ అనుభవంలో ఉంటుంది మీ స్వరూపం చింతే మీ స్వరూపము నిరంతరము మారిపోతూ ఉండే బాడీ దేహము కానీ మనస్సు కానీ కాదు ప్రతిష్టానతయా దేహద్వయావచ్ఛిన్న చేతన కూటవన్ నిర్వికారేణ స్థిత కూటస్థ మంచి ఇదంతా చెప్పేశాడు నేను అయినా ఇంకోసారి గుర్తు చేద్దామని అనిపించింది అంటే జీవితానికి ఉపయోగపడే మాటలు అందుకోసం ఇలాంటి మాటలే ఉపయోగపడతాయి మిగతా మాటలన్నీ కూడా ఎందుకు పనికొచ్చింది ఆత్మస్వరూప విచారమే మనిషిని ఎప్పటికైనా గట్టెక్కించింది कूटस्थे कल्पिता बुद्धि तत्र चित्प्रतिबिम्बक प्राणानाम् धारणाज्जीव సంసారేణ సయుజ్యతే ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది ఏమండి కుటస్థచిత్ నేనైతే ఇదేదో కొత్త సంగతి చెప్పాడు మీకు నేను కూటస్థచిత్ అయిపోతే ఇంకా జీవన్ముక్తులు అయిపోతాను కానీ ఒకవేళ నేను కూటస్థిత కాలేకపోతున్నానండి లో ఉన్నప్పుడు నేను కూడా అని తెలుస్తూ ఉంటుంది క్లాసు దాటి ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ జీవి నాకు ఈ సంసార దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది కూటస్థంగా కూటము వలె ఉండలేకపోతున్నాను మరి అది ఎవరు ఆ సంసారంలో పడిపోయి సంసరిస్తూ ఇబ్బంది పడేది ఎవరు అంటే ఆ జీవుడు ఆ జీవుడు కూడా చైతన్యమే కూటస్థ చైతన్యం కూటస్థ చిత్తం చైతన్యమే కూటస్థ సంసారంలో పడున్నవాడు ఉంటాడుగా ఈ సంసారంలో పడున్నవాడు అంటే ఆత్మస్వరూపం తెలియకుండా వేదాంత విచారం లేకుండా సంసారంలో పడుండేవాడు వాడు వాడెవడు వాళ్ళు బతుకుని కూటస్థ జీతానానికి వెళ్ళలేదు వాడు జీవుడు కదా వేదాంతం చదివేవాడు కూడా ఎంతసేపు కూటస్థ జీతుగా ఉండగలుగుతున్నాడు అన్నది ఆ వ్యక్తి యొక్క వివేకాన్ని కొంతమంది క్లాసులో కూడా కూటస్థ చిత్తుగా ఉండలేకపోతున్నారు క్లాసు యొక్క డ్యూరేషన్ లో కూటస్థ ఉంటే సంతోషమే క్లాస్ అయిన వెంటనే మెట్లు ఎక్కగానే రోడ్డు ఎక్కగానే మామూలు సంసారం మళ్ళీ మళ్ళీ రాగద్వేషాలు ఇవేమి కాబట్టి క్లాసులో నేను కూటస్థ చెప్పానండి క్లాస్ అయిపోయి రోడ్డు మీదకి వెళ్ళి నేను ఎవరితోటో దెబ్బలాడేప్పుడు నేను ఎవరు లేదా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సంసారంలో పడిపోయి అంతా కొడుకు కోడలు దుఃఖపడుతూ సమస్యలను అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను ఎవరు కూటస్థ చెప్పేదే కాదు మరి అప్పుడు నేను ఎవరు అప్పుడు నువ్వు జీవుడు జీవుడనే చైతన్యం జీవుడు కూడా చైతన్యమే ఎవరి జీవుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ కూటస్థ చితే జీవుడుగా వచ్చింది ఎలా వచ్చింది కూటస్థ చిత్ జీవుడుగా ఎలా వచ్చింది అంటే బుద్ధి ఎందు బుద్ధి అన్నా మనస్తున్నా ఒకటే ఇక్కడ ఓకే అంతఃకరణములందు ఆ కూటస్థ చిత్ ప్రతిఫలించినది అచిత్ ప్రతిఫలించినది చిత్ కూటస్థ చిత్ అనకండి చిత్ ప్రతిఫలించినది చూడండి కూటస్థ చిత్ అంటే దేహద్వయ అవచ్ఛిన్నమైనది కూటస్థ ఇప్పుడు మళ్ళీ జీవాన్ని ఏం చిత్తు ఒరిజినల్ గా చిత్ అన్నది కదా అది నాలుగు రకాలు ఉన్నది కదా ఆ చిత్ ప్రతిఫలించినది ప్రతిఫలించుట అంటే ప్రతిబింబము పడుట అద్దముందు నిలబడితే ఏమవుతుంది ప్రతిబింబం వస్తుంది అలా అయింది ఆ చిత్తు ప్రతిఫలించినది దేని ఎందు బుద్ధి ఎందు ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చేది ఈ బుద్ధి ఇది సత్యమా కల్పితమా అంటే కల్పితం కల్పితమైన బుద్ధి ఎందు కూటస్థితు ప్రతిఫలించు ఇప్పుడు పూర్వం అంటే అలా ఉంటుందా అంటే ఉంటుంది పూర్వం సినిమా దేని మీద వేసేవారు వెండి పై వేసేవారు వెండి తెర వెండి తెరలు అన్నారు నాకు తెలుసు వెండి తెర అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి వెండి తెర దాని మీద సినిమా పడితే ఇంత తెల్లగా ఉండదు బ్లాక్ అండ్ వైట్ అయితే నలుపు తెలుపులు ఉంటాయి గేవా కలర్ అని వచ్చింది ఉంటే ముద్దలు ముద్దలు కలరు పెట్టుకున్నట్టుగా ఉండేది ఏదో కలరు అసలంటే కలరే ఉందని సంతోషంగా చూసేవాళ్ళు ఆ సినిమా గేవా కలర్ దాని మీద డెవలప్మెంట్ ఈస్ట్ మన్ కలర్ ఇప్పుడు ఇంకా చాలా మోడర్న్ గా చాలా ఫోటోగ్రఫీ అది బాగా డెవలప్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ తెర మీద రంగు రంగులన్నీ కనబడతాయి కానీ అది మాత్రం స్వతహాగా వెండి తెల్లగానే అంచేత పేరు వెండి తెర అని వచ్చింది వెండి తెర మీద దృశ్యములు కనబడతాయి వెండి తెర కల్పితమనడానికి వీళ్ళు అక్కడ కట్టి దృశ్యములు ఆ దృష్టాంతం అలా తీసుకుంటాం ఎప్పుడైనా లేజర్ షో చూసారా మీరు లేజర్ షో అని ఉంటుంది దానికి మళ్ళీ దృశ్యములన్నీ మీకు కనబడతాయి అక్కడ తెర ఉండదు తెర ఉన్నట్టుగా అనిపించుకుంటుంది కాబట్టి కల్పితమైన తెర మీద దృశ్యములు కనబడతాయి కాబట్టి దృశ్యములు కనబడుతూ ఉంటే తెర కూడా ఉందని మనకు అనిపిస్తుంది కానీ యథార్థంగా లేదు అయినా దృశ్యములు దాని ఎందుకు భాషిస్తూ ఉంటాయి ఇక్కడ పరిస్థితి అది చిత్త అంతఃకరణము యథార్థము కాదు ఇక్కడే సాంఖ్య యోగ ఆ రెండు కలిసి ఉంటాయి సాంఖ్య యోగ వాళ్ళకి వేదాంతులకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఇక్కడ సాంఖ్య యోగ వాళ్ళిద్దరూ ఆ రెండు ఫిలాసఫీస్ ఉండేది సాంఖ్య అంటారు యోగా వాళ్ళు జాయిన్ అయ్యారు దాంట్లో ఆ సాంఖ్య సిద్ధాంతంలో ఆ బుద్ధి ప్రకృతి అది సత్యం చిత్ చైతన్యం ఎలాగో సత్యమే వాళ్ళకి రెండు సత్యాలు వచ్చాయి ఒక సత్యము జడ సత్యము ఇంకొకటి చేతన సత్యము రెండు సత్యాలు వచ్చాయి అంచేతనే వాళ్ళని ద్వైతులు చాలా మంది అద్వైతులు కూడా అరకొర అద్వైతులు వాళ్ళు ఉంటారు అరకొర అంటే చదివినట్టు కాదు చదవనట్టు కాదు ఆల్జిబ్రాలో బైనామీలు చేయడం చదివినట్టుగా వేదాలు ధ్యానం చాప్టర్ కిందట మొదలు పెట్టాడు చెప్పాడు పదిహేను రోజుల్లో చాప్టర్ అయిపోయింది వీడికి వచ్చినట్టే రానట్టే అంటే ఏదో వచ్చినట్టే ఉంటుంది కానీ సరిగ్గా తెలిసినట్టు ఉండదు అలాగా వేదాంతం రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు చదివేస్తాడు అక్కడికి వేదాంతం అయిపోయింది నువ్వు సర్టిఫికేట్ చేతిలో పెట్టి పంపించేస్తాడు వీడికి సమాజం మీద పడతాడు నేను గురువు అనేది పెట్టుకుని ఆచార్యని పెట్టుకుని వాళ్ళకి వేదాంతం బోధిస్తూ ఉంటాడు వాడికి ఎప్పటికీ సందేహమే ఇప్పుడు బుద్ధిలో ప్రతిఫలిస్తే జీవుడు అన్నారు కదా మరి చిత్తు బుద్ధిలో ప్రతిఫలిస్తే జీవుడైనప్పుడు మరి జీవుడు సత్యమా అసత్యమా అసత్యమని ఎలా అంటారు సత్యమే వాళ్ళు కదా మరి బుద్ధిలో ప్రతిఫలిస్తుంది కదా బుద్ధి మీద ఒకటి ఉండాలి కదా అని వాడు అరకొర వేదాంతం అలా ఉంటుంది కాబట్టి కల్పితమైన బుద్ధిలో చిత్తు ప్రతిఫలిస్తుంది కల్పితము అంటే ఇప్పుడు కూడా నీడ మనిషిని ఆశ్రయించుకుని ఉంటుంది మనిషి లేని నీడ ఉంటుందా ఎక్కడ ఉండదు మనిషి లేని నీడ ఉండదు మనిషిని ఆశ్రయించి ఉంటుంది అంచేతనే కల్పితం అన్నప్పుడు కూడా ఆ కల్పితము సత్య వస్తువుని పట్టుకుని ఉంటుంది ఎక్కడ కల్పితం ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది సత్యం లేకుండా కల్పితం అనేది అసలు ఉండే ప్రసక్తి లేదు ఉదాహరణకి సర్పము కల్పితము రాడు ఉండాలి రాడు ఉంటేనే సర్పము యొక్క కల్పన సంభవం అవుతుంది అలాగే నీడ అది యథార్థం కాదు అది నీడ నీడంటే షాడో అది సత్యం కాదు కదా అది సత్యం కాదు సరే కానీ సత్యమైన వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు మీరు గమనించడం లేదు వాడు లేకుండా నేను ఉంటుందా అలాగే బుద్ధి కల్పితమని మీరు అంటున్నారు కదా దేని ఎందు కల్పితము అంటే కూటస్థ చింతని మనం అనుకున్నామే దాని ఎందు బుద్ధి కల్పితం అంటే ఏమైనట్టు కూటస్థచిత్తు ఉన్నది కూటస్థచిత్తు మాత్రమే కానీ వీడు ఆ కూటస్థచిత్తును తెలుసుకోలేక అదే బుద్ధిని భ్రమపడతారు ఆ విధంగా బుద్ధి నిర్మాణము ఈ బుద్ధి యొక్క బుద్ధి అనే అజ్ఞానము అనాది నుంచి వస్తూ ఉంటుంది అనాద్య అదే బుద్ధి రూపంగా ప్రకటమవుతుంది కూటస్థితి కప్పివేయబడి బుద్ధే ప్రకటమవుతుంది అలా అయితే వెండి తెర మీద దృశ్యాలు వేసేటప్పటికీ వెండి కనపడడం మానేసి దృశ్యములు మాత్రమే కనపడుతుంది అలాగే కూటస్థ చిత్తునందు కల్పించబడిన బుద్ధి ఏది కలదో ఆ బుద్ధి ఎందు ఆ చిత్తు ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తే ఆ ప్రతిబింబమునకు పేరు ఏమిటా ప్రతిఫలనము ప్రతిఫలనము అంటున్నాను నేను ప్రతిబింబము అని కూడా అనొచ్చు ఇన్ని బింబ ప్రతిబింబమాదము అని గట్టిగా అంటారు దీన్ని రత్న ప్రభాకరుడు వివరణాచార్యులు వాడు గట్టిగా రెస్పాన్స్ వాడు దాన్ని గట్టిగా పట్టుకుని వ్యాఖ్యానం చేసి వివరంగా లోక ప్రచారం చేశారు బింబు ప్రతిబింబవాదం కనుక ఆ ప్రతిబింబము ప్రతిఫలనము అన్న అదే ఆ ప్రతిఫలనం ఏదైతే కలదో దానికే జీవ అని పేరు జీవ అనే పేరు ఎందుకు పెట్టారు పేరు పెట్టడానికి కూడా ఇక్కడ పేర్లు మామూలుగా లోకంలో పెట్టినట్టు పెట్టారు ఇక్కడ లోకంలో మొన్న కుర్రాడిని పుట్టాడు పిల్లాడు వాడికి నిశ్చేయస్ పేరు పెట్టాను నన్ను అడిగి పేరు పెట్టేసి వచ్చి ఏమిటండి ఈ మాటకు అర్థం అండి నువ్వు పేరు పెట్టే ముందు నీకు ఏమిటని పెట్టేవో అని అడిగాను అంటే పేరు పెట్టే ముందు మాకు తెలియదండి వినడానికి బాగుంది నాలుగు అక్షరాలు ఉన్నాయి నిశ్రేయస్ సంభవ it was good and also కొంచెం విలక్షణంగా ఉంది మామూలుగా లోకంలో నలిగిన పేరుగా లేదు మంచి పేరును ఎవరిలో అంటే పెట్టేశాము అర్థం కావాలంటే మిమ్మల్ని అడగమన్నారు అధ్యాత్మ అంటే నేనున్నాను మంచి పేరు ఉండదు చాలా మంచి పేరు దానికి మోక్షము అని పేరు అర్థము సంతోషించారు వెళ్ళారు కాబట్టి పేరు వాడు మోక్షం అని పేరు పెట్టేశారు ఆ కుర్రాడు మోక్షానికి ఆ కుర్రాడికి సంబంధమే ఉంది భవిష్యత్తులో వాడు ఏమవుతాడో అవుతాడు అలా పెట్టాలి ఇక్కడ అలా మనసు నచ్చిన పేరు అలా ఆ పెట్టి పేరు సార్థకమైన పేరు పెడతారు అంటే అర్థవంతమైన పేరు పెడతారు కాబట్టి ఈ చిత్రతిబింబమునకు జీవ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ చిత్రానికి ఆభాష అంటారు చిదాభాష ఆ మాట గుర్తుపెట్టుకోండి ఆ చిదాభాషయే జీవశబ్దం చేత వ్యవహరింపబడుతున్నది ఎందుకు జీవాన్ని పేరు పెట్టారు దానికి అదే ఉంది జీవశబ్దానికి పాలిని యొక్క ధాతుపాఠం చూసుకోండి ధాతు ధాతు అది జీవ ప్రాణధారణే జీవ ప్రాణధారణే ధాతు అది ఆ ఇద్వర్ణం జీవు మిగులుతుంది టీ ప్రచయం చేది కర్తల షప్ జీవతి అని అవుతుంది జీవతి జీవత జీవంతి అని అలా వచ్చింది ఆ ధాతు ఆ ధాతువుకి అర్థం ఏమిటంటే ప్రాణములను నిలబెట్టుట మామూలుగా లోకంలో ప్రాణములు అంటే ఏదో వాడతా తెలిసి తెలియకుండా వాడతా బహువచనం వాడుతున్నందుకు సంతోషం ప్రాణమును నిలబెట్టింది అంటే ఏకవచనం అది కరెక్ట్ కాదు అంటే అన్నింటికీ కలిపి ఒకే ప్రాణమని అంటే తప్పే కాదు ఉన్నవి ప్రాణములను బహువచనం ప్రాణానా ధారణ కాబట్టి జీవ ప్రాణధారణే అని పాణిని గారి ధాతుపాఠం అక్కడ ప్రాణధారణ అనే పాణిని ధాతుపాఠంలో ప్రాణస్య ధారణే కాదు ప్రాణానాం ధారణ సాహిత్య వైదిక సాహిత్యంలో ఉపనిషత్ సాహిత్యంలో ప్రాణశబ్దానికి మీరు అనుకున్న అర్థం కాదు ఇంద్రియము అని అర్థం ప్రాణము అంటే ఇంద్రియము ఇప్పుడు శ్వాస ప్రక్రియతో సంబంధం ఉన్నది కూడా ప్రాణమే అనబడుతుంది ప్రాణశబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే ఆ సందర్భాన్ని మీరు చూసుకుని అర్థం తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రాణ అంటే హిరణ్యగా కూడా అర్థం సూత్రాత్మాని ఇంకో అర్థం అలాగే ప్రతిదీ అర్థం సందర్భాన్ని పట్టుకోవాలి కాబట్టి ప్రాణశబ్దమునకు ఇంద్రియములు ఇంద్రియము ఎకవచనం అంటే కాబట్టి ప్రాణమును ధరించుట అంటే ఇంద్రియములను ధరించుట ధరించడం అంటే ఏమిటి నిలబెట్టుట అని అర్థం చొక్కా ధరించేయడం అంటే చొక్కా వీడిని నిలబెడుతోందని అలా కాదు ఆ ధరించడం వేరు ఇక్కడ ధరించుట అంటే నిలబెట్టుట ఈ బిల్డింగ్ పిల్లర్స్ ధరిస్తున్నాయి అది యూసేజ్ సంస్కృతంలోనే ఆ యూసేజ్ ఉంది తెలుగులో ఎక్కడుంది లేదు తెలుగులో అలాగా లేదు ఈ బిల్డింగ్ ను పిల్లర్స్ ధరిస్తున్నాయి అంటే తెలుగు మామూలు లోకంలో మీరు ప్రయోగిస్తే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాడు ఎప్పుడు అర్థం ఇట్లా అసలు మాట్లాడినట్టుగా ఎప్పుడు వెళ్ళలేదనుకున్నాను పిల్లర్స్ ధరించడానికి చొక్కా వేసుకున్నట్టుగా కాబట్టి ధరించుట అంటే తెలుగు తెలుగులోకి తెలుసునంటే నెల ఇంద్రియములను నిలబెట్టేది ఏది ఇంద్రియములు అంటే కన్ను చెవి ఇచ్చాది ఐదు కాళ్ళు చేతులు ఇత్యాది ఐదు మనస్సు మొత్తం పదకొండు పూర్వం ఏకాదశ ద్వారా ఏకాదశ దీని ఏకాదశి వచ్చింది పదకొండు ఏకాదశి కరెక్ట్ పదకొండు ఇంద్రియాలు ఉంటాయి ఏకాదశి సో ఇంకా అక్కడి నుంచి ఒకటి వస్తే ఇంక ఇంకోటి ఇంకో ఒకటి నవ్వమంటాడు ఒకడు అష్టమంటాడు ఒకడు దెబ్బతింటాడు ఒకడు బుద్ధి తింటాడు ఇంకోటి బుద్ధి తింటాడు ఎవరికి వచ్చింది వాడు పెడతాడు అసలు ఒరిజినల్ ఏకాదశి మిగతావన్నీ ప్యారోడీలు అన్ని imitations Ekadashi why Ekadashi because Ekadashi ఇంద్రియములు వీటన్నిటిని నిలబెడు ఇప్పుడు కన్ను అటుపోయి చేతులు ఇంకో అటుకుపోయి అలా దేనికి దాన్ని పోయాయనుకోండి అక్కడ జీవుడు అనేవాడు ఒకడు ఉంటాడా జీవుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు కన్ను చెవి ముక్కు చేతులు కాళ్ళు మనస్సు ఇన్నింటినీ ఒక్క చోట నిలబెడితే జీవుడైంది అలా అయితే పిల్లర్స్ రూఫ్ తలుపులు గోడలు అన్ని కలిపి ఇల్లైనట్టుగా ఒక చోట నిలబెడితే జీవుడు అలా నిలబెట్టేది ఎవరు అచిదాభాస చిదాభాస నిలబెడుతుంది ఆత్మ చైతన్యం ఆ చైతన్యం యొక్క ప్రతిఫలనము నిలబెడుతుంది ఏమండి అంచేతను ఆ చిదాభాషకి జీవుడు అని పేరు ఓకే అందాము కూటస్థే కల్పిత చిత్రతిబింబత ప్రాణానారణాత్ జీవ సంసారేణ సహ యుజ్యతే బుద్ధి బుద్ధి కూటస్థే కూటస్థ చిత్తునందు కల్పిత కల్పించబడినది తత్ర ఆ బుద్ధి ఎందు చిత్ప్రతిబింబక చిదాభాస ప్రాణానాం ఇంద్రియముల యొక్క ధారణ నిలబెట్టుట వలన జీవ జీవుడనబడుతున్నది సహా ఆ జీవుడు సంసారేణ సంసారముతో పూజ్యతే డబ్బులు కొడుతున్నాడు కాబట్టి సంసారం గుండా లేదు ఎందుకని బుద్ధి జడము కల్పితము సంసారం కోటస్థ చిత్తుకుందా లేదు ఎందుకనది నిర్వికారం ఆ చిత్తుని ఈ జడమును కలిపి ఒక ముడి వేయాలి దీన్నే చిజ్జడ గ్రంథి అని అంటారు గ్రంథి అని అంటారు ఆ ముడి దీనికి ఏదైనా దృష్టాంతం చెప్పచ్చు ఇప్పుడు బంగారపు తీగని వెండి తీగని కలిపి ముడి వేశాను ఆ ముడి బంగారమా వెండియా ఈ బంగారము అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఆ రకంగా అచ్యుత్ ప్రతిఫలిస్తుంది బుద్ధి ఆ చిదాభాష అది బుద్ధియా చిత్త అది బుద్ధి యాజ్ వెల్ యాజ్ చిత్ కాబట్టి దాన్ని చిజ్జడ గ్రంథి అని అంటారు చిత్తు జడముల మధ్య నుండే మూడి ముడి సంసారం అంటే అన్ని ముడులే ముడి సంసారం పిల్లాడికి ఉపనయనం చేస్తారు మెడలో జందెం వేస్తారు దానికి ఎన్ని ముడులు ఉంటాయి మూడు ఒక ముడి ఉంటుంది ఉపనయనం చేసి జందెం వేసినప్పుడు ఒక ముడి వాడికి పెళ్లి చేసి ముడి ముడి వేస్తారు ఎన్ని ముడులు ఉంటాయి ఇప్పుడు మూడు ముడులు వాడు ఎన్ని ముడులు వేస్తాడు మూడు మూడు వేస్తాడు వాడికి పిలకుందని ఈ రోజుల్లో పిలక ఫ్యాషన్ కాదు ఒకప్పుడు పిలక ఫ్యాషన్ ఏం కాదు పెట్టుకునేవారు పిలకున్న వాడిని ఈ రోజుల్లో ఏ అమ్మాయి పెళ్లి ఆడదు ఒకప్పుడు అమ్మాయిలు పిలకుంటే నేను పెళ్లి ఆడను అని అనవచ్చు కానీ వాళ్ళు అనేవారు కాదు ఒకవేళ మనస్సులో పిలకుంటే నేను పెళ్ళాడను అని ఉన్నా పైకి అనేవారు కాదు దాంతో పెళ్లి అయిపోయింది ఇంక పెళ్లి అయిపోతే ఇంక చేసేది పిలక మూడే <laughs> వాడితో వదలడమే అలాగే నచ్చినా నచ్చకపోయినా ఆ పిల్లట మొగుడుతుంది అంటే ఇప్పుడు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళాలనుకోండి ఈ పిల్లక మొగుడుతో పెళ్లికి వెళ్తే అది అవమానం కాలు తీసేసినట్టు తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఈ ఈ అమ్మాయి భర్త ఎవడంటే ఆ పిలకాయని తెలుసా మీకు ఆయన కాబట్టి తల తీసేసినట్టుగా అవమానంగా ఉంటుంది ఏం చేస్తారు పాపం అలాగే భరిస్తారు సో ఈ పిలక ఏమిటది ముడి మీకు పిలక గురించి ఒక శాస్త్రం ఉంది ఏమిటో తెలుసిన పిలక ముడి లేకుండా ఉండకూడదు ఎప్పుడు ముడి ఉండాలి పిలక ముడి ఎప్పుడు ముప్పుతారో తెలిసిన స్నానం చేసేప్పుడు పిలక ముడి విప్పి స్నానం చేసేసి తలక వచ్చేసుకుని మళ్ళీ పిలక ముడి వేసేసుకుంటాం పిలక ముడి వేయకుండా రాత్రి పెడితే ఎవరే అలా ఉన్నావేటో పిలక ముడి లేకున్నాను చాలా చాలా వేయి ముడివే అని కోపడతారు శిష్యుడు కాబట్టి పిలక కూడా ఉరియే కాబట్టి మనస్సులో కోరికలు ఉంటాయి ఆ కోరిక పేరేమిటి ఊడి హృదయ గ్రంథి జీవుడు ఏమిటి ఊడి చిజ్జడ గ్రంథి ఈ విధంగా సంసారమంతా ముడులు తప్ప ఇంక వేరే ముడి సన్యాసంలో ఏమవుతుందో తెలిసిన ముందు ఈ పిలక ముడి తీసేస్తారు కత్తిలో ఒకటి పట్టుకుని గురువు గారు అదే పిలక మూడు వేయాలంట వాడు మూడు వేస్తాడు ఆయన వచ్చి ఆ మొదట్లో కత్తిరి పెట్టి కట్ చేసి గంగలో మారేస్తాడు పోయి నోముడు మెళ్ళలో జంజాలు తీవాయి తీస్తాడు అది గంగలో మారాయి మారేస్తాడు మూడు ముళ్ళు పోయి పంచ కట్టేప్పుడు ఎలా కడతారు ముడి వేసి కడతారు చీర కట్టినప్పుడు కూడా ముడి వేసి కడతారు అన్ని ముళ్ళే బతుకంతా ముళ్ళే ఈ పంచముళ్ళు ఉంటుంది ఏమో ఆ ముడి తీసే ఆ ముడి తీసే ఏం చేయకుంటారంటే కొంచెం పారాయి పారేస్తాడు అక్కడ ఆ ఉంటుంది మొలత్రాడు మూడు ఉంటుంది ఆ మొలత్రాడు మూడు ఉప్పు ఉప్పడానికి వస్తుంది రాదు అది కత్తిరి పెట్టి కచ్చే ఆయన ఇప్పుడు ఏం చేయండి బాగా బాగా అన్ని మూడు ఈ తల మీద మూడు అన్ని నువ్వు సన్యాసి కోరికలు అవి పెట్టుకోకు త్వరలో గ్రంథి ఆ ముడి తీసి పారేస్తాడు